అని చెప్పాడు పెద్ద గంభీరమైన స్వరంతో అలా చెప్పిన వాడు ఓ పండితుడు ఆ పండితుడికి ఒక ప్రతిష్ట అసలైన పండితులు వెళ్ళి ఏదో చీకటి ఒకటి ఓడ చూసిన అక్కడ కూర్చో వాళ్ళు తల పైకి పెట్టడానికి లేదు మార్క్ ట్రైన్ ఏమన్నాడంటే ఈ లోకంలో ఈ అపండితులు పొందే ప్రతిష్టని చూస్తూ ఉంటే నేను ఏ ప్రతిష్ట లేకుండా ఓ మూల కూర్చుని ఉండడమే పండితులుగా నాకు కర్తవ్యం నాకు అనిపిస్తుంది నేను సంథింగ్ లైఫ్ గా చాలా చిత్రంగా ఉంటుంది ఇది తదుద్ధరణకి పురుషార్థ మనిషి పరమేశ్వర దేవుడు అనుకుంటున్నారు అది మనిషి జీవితాన్ని ఎంత గంభీరంగా విశ్లేషణ చేస్తుంది చూస్తున్నారా ఇదంతా కూడా ఉపనిషత్తులలో మనము మనకి చక్కగా బంధువులుగా అందిస్తూ ఉన్నారు తథాక్తం ఓద్భవూలో ఆ చెట్టుని కఠోపనిషత్తులో వర్ణించారు ఊర్ధ్వమూల అవాక్షాఖ సాధారణంగా మూలం కింద ఉండి బొమ్మలు పైకి వస్తాయి కానీ ఈ చెట్టు మూలం పైన ఉంటుంది మూలం అంటే పరమాత్మ పరమాత్మ పైన ఉంటాడు పైన ఉంటాడన్నా అలా పైన ఉంటాడని కాదు కారణ రూపంలో ఉంటాడు ఉద్భవించడానికి కారణము అని అర్థం కారణ రూపుడైన పరమాత్మ నుంచి ఇది ప్రసరించింది పైనుంచి కిందకు వచ్చింది పొయిటిక్గా చెప్పారు ఆ శ్లేషను ఉపయోగించుకుని పొయిటిక్గా సో అలా పొయిటిక్గా చెప్పడానికి కూడా ఒక హేతువు కలదు కొమ్మలు కింద పడ్డాయి పరమాత్మ పరమాత్మ నుంచి భూ ప్రజాపతి లోకము ఒక కొమ్మ దాని నుంచి స్వర్గలోకము ఇంకో కొమ్మ దాని నుంచి భూలోకము ఇంకో కొమ్మ దాని నుంచి అధోలోకము అంటే పశుపక్షి ఆది జన్మ ఇంకో కొమ్మ అత్యంత ముప్పై కొమ్మ లేకపోతే పరమాత్మ మూలము దాని నుంచి దేవతా శరీరము ఒక లోకము అది ఒక చెట్టు ఒక ప్రాణి లేదా మనుష్య శరీరము లేదా పశు శరీరము అలా అవన్నీ కింద కాబట్టి కొమ్మలు కిందకి మూలము పైకి ఉంటుంది ఈ చెట్టు విచిత్రమైన చెట్టు పదిహేను అధ్యాయంలో మీరు చెప్పారు ఈ చెట్టుని పెరగించా ఉంటారు ఇంకో దృష్టాంతం చెప్పారు మీరు బదరీనాథ్ దర్శనానికి వెళ్తుంటే ఇది పైనుంచి ఒక ల్యాండ్ స్లైడ్ పడి పడి అక్కడ ఉన్న మహావృక్షం ఒకటి పడిందా ఆ మహావృక్షం ఎలా అవుతుంది ఓర్ధ్వము వాక్షము మీరు బదరీనాథుని దర్శించాలంటే ఇప్పుడు ఈ మహావృక్షాన్ని ఏం చేయాలి జాగ్రత్తగా అందరూ సాయం పట్టి తీసి పక్క పాలిస్తేనే మీరు బదరీనాథుకి వెళ్ళగలుగుతారు సపోజ్ ఈ మహావృక్షం దానికి పళ్ళు ఉంటాయి ఈ మహావృక్షం బాగుందే ఈ చక్రం ఆ కొబ్బరి మీద ఎక్కి కూర్చుని ఆ పళ్ళు భక్షిస్తూ కూర్చున్నారనుకోండి మీరు బదరీనాథ్ అదొక దృష్టాలు ఓకే ఇంకోటి ఉంది అసలు ఓ మహాత్ముని అడిగారు ఏమన్నా ఇలాంటి చెట్టు సృష్టిలో ఎక్కడైనా ఉందా అని అడిగాడు ఒక హైదరాబాద్ ఉందన్నాడు ఎక్కడ నా కళ్ళ ముందే ఉంది ఏది నువ్వే నువ్వే వృక్షం పైన ఉంది మూలములు ఉన్నాయి కదా రెండు చేతులు రెండు కాళ్ళు ఇదే చెట్టు కాబట్టి ఈ సంసారం అంటే దేహాభిమానాన్ని తొలగించుకుంటే మోక్షం ఆ చెట్టుని కొట్ట కూర్చోటంటే దేహమే నేను అనుకుంటే మోక్షం ఇది ఒక దృష్టాంతం కింద గీతలో కూడా చెప్పారు గీత ఊర్ధ్వమూలశాఖమితి పురాణం అన్నారు ఆయన మహాభారతం దృష్టాంతం నేను నెంబర్ ఇచ్చాను ఇంకెక్కడ దొరకలేదు పురాణంలో కూడా ఉండే ఉంటుంది మహాభారతంలో మహాభారతం ఇతిహాసం అంటే మీ రిఫరెన్స్ కోసం మహాభారతం రిఫరెన్స్ దొరికిన రిఫరెన్స్ ఇచ్చాము పురాణాలు వెతికితే ఎక్కడో ఉంటుంది ఆ శ్లోకం వృక్ష సనాతన ఈ చెట్టు ఎప్పటి నుంచి వస్తుందో చెప్పలేదు నేను ఏం చెప్పలేదు ఎప్పటి నుంచి వస్తుంది ఏం చెప్తారు మీరు మామిడి చెట్టు ఎప్పటి నుంచి వస్తుందంటే ఏం చెప్తారు చెప్పలేదు భూమి సూర్యుడి నుంచి విడిపెట్టినప్పుడు అది ముద్ద ఉంది ఇంకా కరిగిపోయినట్టు ఉంది క్రమంగా ఆ కరిగిన భూమి పడ్డం ప్రారంభించింది సూర్యుడు దూరం గట్టి పడ్డం ప్రారంభించింది అలా కరిగిన ముద్దగా సూర్యుడి నుంచి బయటపడ్డప్పుడు ఇలాగా సిలిండ్రికల్ గా ఉండే విషయం కానీ గట్టి పడుతూ గట్టి పడుతూ గట్టి పడుతూ కుండ్ర షేపుగా వచ్చింది అప్పుడు భూమి మీద అంతా భూమి అంతా కూడా గట్టిగానే ఉంది నీరు ఉంది ఇంకా ఆ తర్వాత వర్షాలు పడ్డం ప్రారంభించాయి ఆ వర్షాలు పడి సముద్రాలు నిర్మాణం భూమంతా కూడా సాల్ట్స్ తోటి సెలైన్ తోటి నిండి ఉంది ఈ వర్షాలు పడ్డప్పుడు ఆ సెలైన్ అంతా కరిగి క్రిందకి పారి సముద్రాలు నిర్మాణం అప్పుడు ఈ సెలైన్ అంతా ఎప్పుడైతే నేలలో కరిగిపోయి సముద్రాలు వచ్చేసేవో మిగిలిన ల్యాండ్ మార్క్స్ నుంచి కొంత లైఫ్ కుట్టడం ప్రారంభమైంది చిన్న చిన్న లైఫ్ ప్రారంభం ఈ లోపల ఈ సముద్రంలో కూడా ప్రాణులు అదలంతాలి ముందు ఫస్ట్ ప్రాణి సముద్రంలో పుట్టింది అవతారం అంటారు సంథింగ్ లైక్ ఆ తర్వాత ఆ ప్రాణి క్రమంగా భూమి మీదకి రావడం ప్రారంభించింది భూమి మీదకి ఎప్పుడైతే పదిసార్లు తిరగడం ప్రారంభించిందో ఎవల్యూషన్ వస్తుంది అంతకుముందు మొప్పలు ఉండేవి అవి నీటిలో ఉండే ఆక్సిజన్ తీసుకుని ఉపయోగపడే విషయానికి ఒకనొక చేప పదిసార్లు భూమి మీదకి రావడం వెళ్ళడం చేస్తుంటే ఆ మొక్కల స్థానంలో ముక్కులు వచ్చింది గాలి పీల్చి గాలి నుంచి ఆక్సిజన్ పీల్చుకునే వ్యవస్థ వచ్చింది లంగ్స్ ఏర్పడ్డాయి ఆ రకంగా ఇవల్యూషన్ ప్రాసెస్ నడిచి మా మత్స్యావతారం తర్వాత అవతారం వచ్చింది చేప నీటిలోనే ఉండగలదు కుర్మ నీటిలో ఉంటుంది బయట ఆ తర్వాత వరాహావతారం వచ్చింది అది కేవలం మట్టి ఎందు ఉంటుంది ఆ తర్వాత మనిషిను సింహము మనిషి పశువు యొక్క కంబైన్డ్ అవతారం వచ్చింది నృసింహ అవతారం ఆ తర్వాత మనిషి అవతారమే వచ్చింది రాముడు ఆ తర్వాత మనిషి దేవుడు వంటి మనిషి అవతారం వచ్చింది అది కృష్ణుడు ఇలాగే ఇట్స్ ప్రాసెస్ ఈ మధ్యలో ఒక వాడు ఒకటి పుట్టాడు పరశురాముడు హింసా ప్రధాన పరశురాముడు పరశురాముడు ముందు వచ్చి తర్వాత శ్రీరాముడు వచ్చాడని మీరు అలా పెట్టుకోవచ్చు ఇతిహాస దృష్ట్యా అలా ఉండదు కానీ ఇవల్యూషన్ దృష్ట్యా చాలా అలా ఆటంకుడు కత్తి పట్టుకుని అయితే గొడ్డలు పట్టుకుని నరికేస్తాంతో తిరిగి ఆటంకుడు ముందు వచ్చాడు సింహం లాంటి వాడే కనుక సింహం పెద్ద పుల్లటి వాడు అక్కడి నుంచి ధార్మికుడైన మనిషి వచ్చాడు ఆ తర్వాత ధర్మాన్ని చేతను జ్ఞానం చేతను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని సాక్షాత్ పరమాత్మతో సమానంగా ఉండే మనిషి శ్రీకృష్ణుడు వచ్చాడు అలాగే వచ్చే అవతారాలు ఇది ఒక క్రమం కాబట్టి ఈ ఈ మామిడి చెట్టు ఎప్పుడు వచ్చింది చెప్పలేదు సనాతన ఎలా చెప్పారు మీరు ఏం చెప్పాలంటే సృష్టి ఎట్లు ప్రారంభంతో అప్పటి నుంచి ఉందని దానికే సనాతన అని పేరు you cannot decide the date Kalidas ఎప్పుడు వచ్చాడు చెప్పడమే శంకరాచార్యులు ఎప్పుడు వచ్చేటంత వరకు మనం సెటిల్ చేయలేకపోయాం అలాగే మామిడి చెట్టు ఎప్పుడు వచ్చిందంటే ఏం చెప్తారు వేప చెట్టు ఎప్పుడు వచ్చింది చెప్పడం చూస్తారు అలాంటిది ఈ చెట్లకే డేట్ లేనప్పుడు ఈ సంసారం అనే చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మ నుంచి వచ్చింది ఎప్పుడు వచ్చింది ఏమో దేనిని మీరే ఎక్సర్సైజ్ చేయలేరు సృష్టియాది నుంచి ఉండనే ఉన్నది అంటే అన్ని వేళలా ఉన్నది సనాతన సనా ఇది సదా అనే అర్థంలో ఉన్న అవ్యయం సనాతన సదాతన ఒకే సర్వకాలము ఏందో అది ఉండనే ఉన్నది అనర్థం సనాతన సిద్ధాంతం బ్రహ్మ నుంచి వచ్చింది ఈ సంసార మోక్షము కాబట్టి ఇప్పుడు ఈ సంసార వృక్షాన్ని తెలుసుకోవడం మన ముందు ఉన్నటువంటి కర్తవ్యము ప్రత్యేకం తనకి అవ్యాకృత మాసి దాని ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారు భాష్యకారులు తద్ధేదమితి తద్ధేదం ఇప్పుడు తత్ అంటే తదితి బీయావస్థం తత్ అంటే అది అది అంటే మన కళనందు లేదు దీనికంతకీ మూలంలో ఉన్నది అది చాలా గొప్పది కారణమే సర్వనామంతో చెప్పారు అది మొత్తం సకల జగత్తుకి సంబంధించింది కనుక తద్దనే సర్వనామంతో చెప్పారు అది కాబట్టి ప్రత్యేకానికి అర్థం ఏంటనమాట ఈ జగత్తు యొక్క జగత్తు పుట్టుకకు ముందు ఉండే జగత్ ప్రాణోత్పత్తి జగత్తు జగత్తుగా పుట్టడానికి ముందు ఏ బీజావస్థ ఉన్నదో జగత్తే బీజావస్థగా ఉన్నది జగత్ బీజావస్థ జగత్తు బీజ రూపంగా ఉన్నది ఎప్పుడు ఇప్పుడు ఇలాగ విస్తరించి ఉంది కదా అది ఇప్పుడు మాట కాదండి ఉత్పత్తి పుట్టుటకు ముందు బీజ రూపముగా ఉన్నది ఆ బీజ రూపము అనేది తత్తరించడానికి అర్థము బీజావస్థ ఇంకా సరే ఇదన్నది ఈ జగత్తు వస్తుంది సో కానీ తస్మిన్ కాలే ఎప్పుడు అంటే అప్పుడు ఎప్పుడు ఏం చెప్తా ఉంటాయి అప్పుడే ఎప్పుడు పుట్టిందో అప్పుడు మామూలుగా గాంధీ గారి డేటును నెహ్రూ గారి డేటు చెప్పేప్పటికే మన హిస్టరీ పూర్తయిపోయింది కాంగ్రెస్ గారి డేటును మనం చెప్పలేము శంకరాచార్యుల డేటు చెప్పలేము శంకరాచార్యులు ఏంటంటే అంత పాలిటిక్స్ లో పడిపోతుంది శృంగేరి వారు రెండేళ్ళు చెప్తారు కాకపోతే వారు పాలిటిక్స్ లో అసలు వాళ్ళు పెద్ద పెద్ద పెట్టాలి కదా కొంచెం సైంటిస్ట్ సైంటిఫిక్ గా దాన్ని ఏదో స్టడీ చేసి ఏదో దాంతో వాళ్ళిద్దరూ కలిసి రావచ్చు కదా అలాంటిది వీళ్ళు చెప్పింది వాళ్ళు కాదంటే వాళ్ళు చెప్పింది సో ఇంటర్నల్ ఎవిడెన్స్ సైంటిస్టులు ఏమో కొన్ని పద్ధతులను చేస్తారు అది ఏదైనా వ్యవస్థ చేయాలి ఏం చెప్పమంటారు సో కాబట్టి తరిగి తస్మిన్ కాలే ఆ కాలం అప్పుడు ఈ జగత్తు పుట్టడానికి ముందు ఉండే టీకావస్థలు ఉండేది ఇప్పుడు తత్తని ఎందుకు చెప్పారు చెప్తున్నారు పరోక్షత్వాత్ సర్వనామ్నా అప్రత్యక్షాభిధానేన అభిధీయతే అభిధానము అంటే డెసిగ్నేషన్ సో కర్తని సర్వనామతో అది అని ఎందుకు దాన్ని డెసిగ్నేట్ చేశారు ఆ విద్యావస్థను అది ప్రత్యక్షం కాదు కదండి అప్రత్యక్షము కనుక పరోక్షము కనుక మీరు ఊరికే ఊహించుకోవడమే కానీ మీ కనపడేదేం కాదు కాబట్టి ప్రత్యక్షానికి సంబంధించిన సర్వనామం వాడకూడదు అప్రత్యక్షాభిధానము మీరు అభిధానము అంటే ఆ డెసిగ్నేషన్ దానికి పెట్టే పేరు ప్రత్యక్షము కాని దానికి చెంది ఉండాలి అందుకోసం తత్ అని దానికి పేరు పెట్టారు ఆ బీజావస్థ తర్వాత భూతకాల సంబంధిత్వాద్ అవ్యాకృత భావినో జగత అతీతి ఉండేది సో అవ్యాకృతం చూడండి చాలా సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది దాంట్లోనే కొంత కాదు కనబడదా కనబడని దానిని చెప్పే సర్వనామముకే నిర్దేశించబడుతుంది అలా వెనక్కి అన్వయం భాష్యాల్లో జంబ్లింగ్ వర్డ్స్ ఆ అన్వయం వెనక్కి చేయకపోతే అది కష్టమవుతుంది చూడండి ఆ అవినో జగత అంటే అవ్యక్త రూపములో ఉన్న జగత్తు అవ్యాకృతముగా ఉన్న జగత్తు ఇప్పుడు ఇంకా వ్యాకరణం అవ్వలేదు కాబట్టి ఆ జగత్తు ఎలా ఉన్నది అవ్యాకృతముగా ఉంటుంది అది అంటే ఉన్నది అని అర్థం కదా ఉండబోయేది అని కాదు చాలా కన్ఫ్యూజింగ్ కాబట్టి అవ్యాకృత రూపంగా అవ్యాకృతం అంటే అవ్యక్త సో భావిన అంటే అర్థం ఏంటో తెలుసునండి రూపస్య విష్ణుదేవాన్ని లేకపోతే కన్ఫ్యూజన్ భావిన అంటే ఉండబోయేదని అర్థం వస్తుంది కానీ ఇక్కడ మనకు భావి అన్నదానికి రూపము అని అర్థం అది ఏ రూపంలో ఉంది అవ్యాకృత రూపంలో ఉంది అవ్యాకృత రూపంలో భూతకాలము నందు ఉండేది కాబట్టి భూతకాలములకు సంబంధించిందా ఈ అవ్యాకృతము వర్తమాన కాలములకు చెందినదా భూత కాలములకు చెందినది అవ్యక్త రూపంగా కంటికి కనబడాని రూపంగా ఉన్నది కాబట్టి అప్రత్యక్షాభిధానంతో దాన్ని నిర్దేశించాల్సి ఉంటుంది ఆ భావి అనేది కూర్చున్నట్టు ఇప్పుడు నేను అన్వయం చెప్తాను చూడండి అవ్యాకృత భావిలో జగత భూతకాల సంబంధిత్వాత్ పరోక్షత్వాత్ సర్వనామ్న ప్రత్యక్షాభిధానైన అభిధీయే అని ఈ హా ఎందుకు హా లేదా ఉంది తట్ హా అని ఉంది ఈ హా ఎందుకంటే పిల్లలకి కథ చెప్పేప్పుడు రాజుగారు ఉండేవారు అని చెప్తారా అనగనగా ఒక రాజుగారు ఉండేవారు అనగనగా ఒక రాజుగారు అలా చెప్తే వాడి బుద్ధికి చక్కగా అందుతుంది రాజుగారు ఉండేవారంటే ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అని వాడికే కాబట్టి హా అన్నది ఇలా జరిగిందండి ఒకప్పుడు అని కథ చెప్పినట్టుగా చెప్పడానికి ఒక నిపాతని ప్రయోగించారు దానివల్ల మీ మనస్సు కూడా ఉండవు అప్పటి మాట ఏదో చెప్తున్నారు అది ఏదో వ్యాఖ్యలు నుండి అని నేను వ్యాఖ్యలు అంటాను ఇప్పటికి వాళ్ళ కాదు అప్పటి మాట సుఖగ్రహణార్థం ఐతిహ్య ప్రయోగో శబ్ద అనే పదము ఐతిహ్యము చెప్తుంది ఐతిహ్యము అంటే ఇది హ దాని యొక్క భావమే ఐతిహ్యము ఇది హ ఆస అని కూడా పెట్టే వెనక కూడా పెట్టేస్తే ఇతిహాసము అవుతుంది ఓకే కేవల ఆశ అలా ఉండిందిట అదే కైలాసము కైలాసము సో ఐతిహ్యము మనకి ఎప్పుడైనా కథ చెప్తే ఉత్సాహంగా మనం వింటాము తేలిగ్గా తెలుసుకోగలుగుతాం అంతేత నక్షత్రాన్ని ప్రయోగించారు ఎందుకో తెలుసిన ఏం తదా ఆసీతూచ్యమానే సుఖం తాం పరోక్షామీ జడగోవిందావస్థాం ప్రతిపద్యతే ఒకప్పుడు ఈ జగత్తు అవ్యక్తముగా ఉండేది ఆ రూపంగా అలాగా అవ్యక్త రూపంగా అలాగా ఆ రూపంగా ఉండేది అని అలా చెప్పినట్లయితే తెలుసుకునేవాడు వెంటనే చుట్టూ ఉన్నటువంటి జగత్కేసి చూడడం మానేసి బుద్ధిని ఆ పరోక్షంలోకి కనెక్ట్ చేసుకుని ఓహో అలా అడిగి ఉంటుందండి మంచి తర్వాత మాట చెప్పండి అంటాడు అందుకోసం శుభ్రంగా తెలుసుకోవడం కోసమని హా అనే శబ్దాన్ని ప్రయోగించారు ఏ ఉదాహరణ యుధిష్ఠిరోహ కిల రాజా ఆసీత్ ఉదాహరణకి ఒకనొకప్పుడు లేకపోతే అనగనగనగా ఒకప్పుడు యుధిష్ఠిరుడనే మహారాజు ఉండేను అని చెప్పినప్పుడు ఆహా వేయబట్టి ఎవరైతే ఈ కొన్ని లక్షణంలో నెగ్గాడని అలాగే ఆలోచించకుండా జన్మాలో అని మీరు మనస్సును వెంటనే అత్యంత అద్భుత కాలంలోకి పంపిస్తారు ఆ విధంగా మీరు ఆ విషయాన్ని తేలికగా పట్టుకోగలుగుతారు అందుకోసం యుధిష్ఠిరుడు రాగా ఆసీత్ అందులో అంటే యుధిష్ఠిరుడు అలాగే ఆసీత్ అంటే మొన్న ఎప్పుడో మొన్న ఒకసారి ఓడిపోయి వాడు ఎవరైనా యుధిష్ఠిరుడు లాంటి వాళ్ళు ఓడిపోయాడేమో అని మీరు భ్రమపడే అవకాశం ఉంది హా పడేస్తే ఓకే ఇప్పుడు మాట కాదు ఇది అత్యంత ప్రాచీన కాలానికి సంబంధించిన వ్యవహారము అని మీరు తేలికగా తెలుసుకోగలుగుతారు అంతేకాదు ఇక్కడ హా అని చేశారు అన్ని అయిపోయి ఇదమ్మంటే ఎప్పుడు చెప్పాలి ఇదమ్మంటే ఈ జగత్తు ఈ జగత్తు అంటే అర్థమైతే జాగృత నామరూపాత్మకం సాధ్య సాధన లక్షణం యథావర్ణితం అభిధీయతే ఇదం అనేప్పటికీ జగత్తే చెప్పబడుతుంది ఎటువంటి జగత్తు పైన చెప్పినటువంటి అవ్యక్త రూపంగా ఉన్న జగత్తు కాదు నామరూపములుగా వ్యాకరణము చెంది ఉన్న జగత్తు కాబట్టి జగత్త దేవుడు అంటే వస్తువులో మార్పు ఏమీ లేదు నామరూపాలు ముందు లేవు కానీ మట్టి పెద్ద మట్టి మూట మూట కాదు ప్రోము మట్టి ప్రోము ఉండే కొన్నాళ్ళు వచ్చేప్పటికి కొన్నాళ్ళు అన్ని తయారు చేసి ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన పదార్థం ఏమైనా ఉన్నారు లేదు మీరు ఎనాలిసిస్ చేస్తే కెమికల్ ఎనాలిసిస్ చేశారనుకోండి నిన్న చేసిన ఎనాలిసిస్ రిపోర్టు ఈవేళ మీరు పిల్లలను తీసినా కుండలు తీసినా బాణం తీసినా టెంపుల్ చేస్తే ఐడెంటికల్ రిపోర్ట్ వస్తుంది తూకం వేసేస్తాం నిన్న మొత్తం మట్టంతా తూకం వేసుకుని ఈవేళ కుండలు బాణల్ని తూకం వేస్తే ఎగ్జాక్ట్ వెయిట్ వస్తుంది కాబట్టి వస్తువులో మార్పు లేదు పరిమాణంలో మార్పు ఉండదు నిన్న ఏది ఉందో ఈవేళ అదే ఉంది నిన్న ఎంత ఉందో ఇవాళ అంతే మరి కొత్తగా వచ్చింది ఏమిటి వస్తువులో కొత్తదనం లేదు పరిమాణంలో కొత్తదనం లేదు మరి ఇంకా కొత్తగా ఏమొచ్చిందంటే చెప్పంటారా భాష కొత్తగా వచ్చింది లేని భాష ఇవాళ వచ్చింది భాష అంటే ఓ మహాత్ముడు అన్నాడు జగత్తు ఎగ్జిస్టెన్షియల్ కాదు linguistic world is not existential linguistic పునరుపాలు పిడకలు ఎగ్జిస్టెన్షియల్ కాదు ఎందుకంటే మట్టి ఎగ్జిస్టెన్షియల్ మరి కుండలు పిడకలు వానలు ఊపులు ఇవేమిటివి లింగ్విస్టిక్ లింగ్విస్టిక్ చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోగలిగితే మీరు ఈ సంసారాన్ని జయం చేస్తారు అంతా లింగ్విస్టిక్ లింగ్విస్టిక్ తప్ప ఎగ్జిస్టెన్షియల్ ఏమి లేదు ఎగ్జిస్టెన్షియల్ ఆత్మ తప్ప ఇది ఏది లేదు మనం సంసారంలో దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాం అంతా లింగ్విస్టిక్ దుఃఖాలు అది ఎగ్జిస్టెన్షియల్ దుఃఖాలు లింగ్విస్టిక్ ఇప్పుడు నా పుత్రుడు నన్ను అవమానించినాడు అని వీడు దుఃఖిస్తున్నాడు అనుకోండి పుత్రుడు లింగ్విస్టిక్ ఎగ్జిస్టెన్స్ కాదు అవమానము లింగ్విస్టిక్ ఎగ్జిస్టెన్స్ కాదు ఇంకేమి ఆత్మ సమానం ఎప్పుడు ఆత్మ ఆత్మ నేను సర్వదా అలాగే ఉంది కాబట్టి మనం దుఃఖించేది దేనికోసం లింగ్విస్టిక్ వస్తుంది నామరూపాలకు వచ్చి దుఃఖిస్తాను ఎవరైనా పోలేదని దుఃఖిస్తాను కేవలం నామరూపాలకు వచ్చి దుఃఖిస్తాను ఆ నామము నామం ఉంటుంది ఆ రూపం మాత్రం ఉంటుంది ఒక కథ అన్నాడు నాయనగారు పోయారు నాయనగారు పోయినప్పుడు కథ అన్నాడు నాన్నగారు ఇంతకు ముందు సృష్టిలో పుట్టి పెరిగిన పుట్టి గిట్టిన కోట్లాది రూపాలలో ఈ పైన రాబోయే కోట్లాది రూపాలలో ఏ రూపం వంటి రూపం ఇంతకు ముందు లేదు ఈ పైన ఉండదు బాగా జ్ఞానం వచ్చింది అంత భావన అంత బాగా భావన చేయడానికి కూడా హృదయం ఉండాల్సింది ఇక్కడి నుంచి రాదు ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఆ రూపము అలాగే ఆ రూపం కనపడింది ఆ రూపం మళ్ళీ ఇంకా అలాంటి రూపం అంత ముందు లేదు ఈ పైన ఉండదు అది పోలిన రూపం ఉండొచ్చు మళ్ళీ అదే రూపం మటుకు దీని కార్తీకులు ఘటాన్ని కూడా చెప్పారు ఘటం అంటే ఇంకా అది ప్రధ్వంసాధారము ఇంకా ఆ ఘటం ఇంకా దానికి భావము లేదు అభావము అది ఇంకో ఇంకో ఘటన ఇంకో కోటి ఘటాలు రావచ్చు కాక ఆ ఘటం మాత్రం ఇంకా లేదు అలాగే ఉంటాయి కాబట్టి నామరూపాలకి మీరు అటాచ్ చేయాలనుకోండి మీరు ఆ సముద్రం వంటి దుఃఖంలో మునిగిపోతారు నామరూపాల్లో దాంట్లో సత్ ఎగ్జిస్టెన్స్ ఏమి ఉండదు ఇవి నామరూపములు వీటిల్లో సారము లేదు సారము తత్వంలో ఉంది అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో మీ రిడంక్షన్ అంటే మోక్షం దూరంలో లేదు కాబట్టి ఇది జగత్తు వ్యాకరణము చెందిన కాబట్టి ఏంటి వ్యాకరణం చెందితే ఏమిటి వచ్చేవి నామరూపాలు వచ్చాయి వస్తువు అదే ఉంటాయి ఆ బ్రహ్మ అనే ఉంటాయి అందుకే నామరూపాలు వ్యాకరణం వల్ల వచ్చాయి ఈ నామరూపాలు ఎలా ఉన్నాయని చూసినండి సాధ్య సాధనములను కూడా ఉన్నాయి మనుష్య లోకంలో పడు ఉంటాడు స్వర్గలోకం చేసి చూస్తూ ఉంటాడు అది సాధ్యము అది సాధన యజ్ఞము ఈ సాధ్య సాధన రూపంగా ఏ లోకంలో కూడా ఎన్నెన్నో సాధనాలు ఉంటాయి పరలోక సాధనాలు అది ఈ సాధ్య సాధన రూపంగా ఉన్నటువంటి ఈ నామరూపాత్మకమైనది జగత్ యథావర్ణితం అభిధీయతే ఇక్కడ ముందు చాలా వర్ణించాను పైన వర్ణించారు వృక్ష రూపంగా దానిని ఈ ఇదం శబ్దం అటువంటి జగత్తుని బోధిస్తుంది తదిదం శబ్దయో పరోక్ష ప్రత్యక్షావస్థ జగద్వాచకయో సామానాధికరణ్యాత్ ఏకత్వమేవా ప్రత్యక్ష ప్రత్యక్షావస్థ జగత అవగమ్యతే చాలా ఇంపార్టెంట్ వాక్యం పరోక్ష అవస్థ అంటే అవ్యాకృత అవస్థ దేవి జగత్తుది ప్రత్యక్ష అవస్థ అంటే వ్యాకృత నామరూపాత్మకము దేవి జగత్ కాబట్టి అవ్యాకృతావస్థన జగత్తుదే వ్యాకృతావస్థన తత్ ఇదం తత్ అంటే అవ్యాకృతావస్థ జగత్తుది ఇదం అంటే వ్యాకృతావస్థ జగత్తుది ఈ రెండింటికి సమానాధికరణం వేశారు సమానాధికరణం అంటే ఏక విభక్తితో నిర్దేశించారు సంస్కృతంలో విభక్తి కాదు ఇంపార్టెంట్ అది ఇది అన్నారు అది ఇది అన్నారంటే అది ఒకటి ఇది రెండు కాదండి అది ఇది ఒక్కటే అని అర్థం విభక్తి మార్చి చూడండి అది చే అది చే అంటే తెలుగులో దాని చే దాని చే ఇది వచ్చింది అని అనుకోండి అప్పుడు అది వేరు విభక్తి మారిపోతే అవి మారిపోతాయి వేరు వేరుగా ఉంటాయి సమాన విభక్తికత్వము వలన అప్రత్యక్ష అప్రత్యక్ష అవ్యాకృత జగత్తు ఏదియో ప్రత్యక్ష వ్యాకృత జగత్తు కూడా అన్నే అని మనకి అది ఏమిటో తెలిసిన బ్రహ్మ కాబట్టి సృష్టికి పూర్వము ఉన్నది బ్రహ్మ సృష్టి తరువాత ఉన్నది చాలా ఉంటారు ఏమనుకుంటారు పూర్వం జగత్తు సృష్టి పూర్వం బ్రహ్మ సృష్టి తర్వాత జగత్తు దాన్ని ద్వైతం అంటారు ద్వైతానికి అద్వైతానికి తేడా తెలుసుకుంటూ ఉంటాం లేకపోతే ఇంకా అద్వైతం ద్వైతం ఏంటి సృష్టికి పూర్వం బ్రహ్మ సృష్టి తర్వాత జగత్తు మరి ఆ బ్రహ్మయే ఈ జగత్తు నో ఈ జగత్తే ఆ బ్రహ్మ నో ఇది వేరు అది వేరు దాని ద్వైతం అసలు కొంతమందికి ఈ ద్వైతం బాగా బలపడడానికి ముందు ఏమిటి అంత మరి దాన్ని దీన్ని అలా వెళ్ళేసేస్తే బాగుండలేదే దీన్ని దాన్ని కలుపుదాం అని వాళ్ళు విశిష్టాద్వైతం అని విశిష్టాద్వైతం అన్నది ద్వైతంలోకి జారిపోవడానికి మొదటి పెట్టు తర్వాత అంచేతన మీరు విశిష్టాద్వైతులు చేసేటువంటి ప్రక్రియ మీరు చూడండి దాంట్లో మీకు ఎక్కడైనా అద్వైతం కనబడుతుందా ద్వైతమైన విశిష్టాద్వైత ప్రక్రియ దేవుడిని కళ్యాణము వెళ్ళడము వాళ్ళంతో అనాలని నేను లేదు ఉంటే దాన్ని దాంట్లో రహస్యం అలా ఉంటుంది తత్వం తెలుసుకోవద్దాన్ని ఊరికే విశిష్ట విశిష్ట అన్నట్టు తదిదం పరోక్ష ప్రత్యక్షావస్థ జగద్వాచకయోగం పరోక్ష జగత్తును చెప్పే అత్యంతము ప్రత్యక్ష జగత్తును చెప్పే ఇదం శబ్దము సమానాది వీటికి ఒకే రహస్యం ఉంటుంది పరోక్ష ప్రత్యక్షావస్థ ఉండే జగత్తు ఒక్కటి ఏకత్వమే తదేవ ఇదం నిత్యమేవ చిత్తది అని అంటాం సమాన అధికరణ్యం అంటే ఇప్పుడు ఐడెంటిటీ ఇక్కడ ఈక్వాలిటీ కాదు ఈక్వాలిటీ అంటే మళ్ళీ అది వేరే ఐడెంటిటీ ఐడెంటిటీలో ఏమవుతుందంటే కోల్షన్స్ తో సహా అన్ని ఈక్వల్ అవుతాయి a x cube plus b x square plus c x plus d G is identical to 7x3 plus 6x square అని అలా వేశారనుకోండి ఏ ఈక్వల్ టు సెవెన్ అవుతుంది ఏ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది ఈక్వల్ వేశారనుకోండి ఏ సెవెన్ అవ్వక్కర్లేదు ఏ మరో ఏదైనా ఈక్వల్ వేరు ఐడెంటిటీ వేరు identity a equal to b b equal to ఎవరి ఐడెంటిటీ పోలండి ఉంటే అక్కడ ఆయన అలా పెట్టారు కాబట్టి నేను అది నేను గుర్తొచ్చి చెప్పాను సో తదేవ ఇదం ఇదమేమ అది ఏదైతే ఉందో అదే ఇది ఇది ఏదైతే మనం ఉంటుందో ఇది అది మరి ఇది అది అంటే అది ఏమిటది అవ్యాసరు మాసి ఇది అదేంటి ఇది అది అంటే ఇక్కడ తేడా ఏమిటంటే తేడా ఇచ్చే తేడా ఇప్పుడు వ్యాకృతమై ఉన్నది అప్పుడు అవ్యాకృతముగా ఉంది అసలు ఏం సతి నా అసత ఉత్పత్తి నతో వినాశకార్యస్య ఇది అవధృతం భవతి మీరు ఇలా చెప్పాల్సి ఉంటుంది ఇలా చెప్పకపోతే ఏమవుతుందో తెలుసిన చూడండి జగత్తు ముందు సృష్టికి ముందు బ్రహ్మ ఉండేను సృష్టి అయిన తర్వాత జగత్తు వచ్చినది ఆ బ్రహ్మ నుంచి వచ్చింది అంటే ఏమంటారనమాట అయితే బ్రహ్మ నశించినది బ్రహ్మ నశించేది సత్తుకి నాశం చెప్పినట్టే ఉన్న బ్రహ్మకి నాశం చెప్పినట్టే అంతకంటే మోర్ ఇంపార్టెంట్ అంతకు ముందు లేని జగత్తుకి పుట్టుకొని చెప్పినట్టే అసత ఉత్పత్తి అంతకుముందు జగత్తు లేదు అవ్యాకృతమై ఉండను అని చెప్పాలి తప్ప జగత్తు లేదు అని మీరు లేదని అనకూడదు లేదు అనకూడదు నువ్వు నగలు ఎదుర్కొన్నా పెట్టింది ఇవి ఎప్పుడు పుట్టాయి ఇవాళ కొద్దిగా పుట్టాయి అంతకుముందు ఏది లేదు అనొచ్చ ఈ నగలు అంతకుముందు లేవు అంటే తప్పు ఈ నగలన్నీ ఈ నగల సముదాయము దాన్ని ఏకవచనం చేయండి ముందు ఈ మెడల సముగా ఏమంటే ఏకవచనం మెడలతోటి ఏకవచన బహువచనాల సమస్య వస్తుంది ఇదని జగత్తని దాన్ని ఏకవచనం చేసినట్టుగా ఈ నగల గుట్ట నిన్న ఉండేనా లేదా ఎలా ఉండేనో అవ్యాసమై ఉండేను ఇప్పుడు ఉండేను అనే మాట చెప్పాలి తప్ప లేదనే మాట చెప్పకూడదు లేదన్నా శూన్యవాదంలో పెరుగుతాను కాబట్టి ఉండేను అలా ఇలా చెప్పకపోతే ఏమవుతుందో తెలుసునండి అసక్తిని ఉత్పత్తి చెప్పినట్టు ఇలా చెప్పినట్లయితే అసత ఉత్పత్తి నా తర్వాత సతో వినాశ ఇప్పుడు ఈ కార్యస్య అన్నది సర్వత్రా అన్వయించుకోవాలండి ఇలా చెప్పినట్లయితే అసత కార్యస్య ఉత్పత్తి నా సత కార్యస్య వినాశ ఎందుకంటే జగత్తు కార్యం జగత్తు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కార్యరూపమైన జగత్తు అప్పుడు ఉండేను ఇప్పుడు ఉండేది అప్పుడు అవ్యాకృతమై ఉండెను ఎప్పుడు వ్యాకృత నామరూపాత్మకంగా ఉన్నది అలాగా ఉన్నది అనే దాంట్లో దాన్ని కూర్చోబెట్టాల్సి అవసరం అంటే నిశ్చితముగా చెప్పబడేది అవధానం అంటే నిశ్చితముగా చెప్పాలి ఆ విధముగా నిశ్చితముగా చెప్పబడింది తర్వాత మంత్రం తన్నామరూపాధ్యామేవా అసౌ నామా అయమిదం అసౌ నామ అయమిదూప ఇది పూర్ణ